చీపుగా చూడకు పొరపాటు చిరాకు పడదా సిగరెట్టు మహమ్మారి అని తిట్టద్దు మహిమ తెలుసుకొని జైకొట్టు తెలియకపోతే చెబుతా గాని తప్పని మాత్రం అనవద్దు వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా వినుడి మనసారా వింటే మీకు జ్ఞానోదయమై దమ్ములాగకుంటారా గుట్టా బీడి తంబాకు అన్ని చుట్టాలే తనకు అనాది నుంచి ఆచారంగా వస్తూ ఉంది అలవాటు గరీబు నుంచి నవాబు దాకా అంతా సమానమేనంటూ పేద పెద్ద పేదాలెరుగని అసలు శిశులు కమ్యూనిస్టు ఈ సిగరెట్ సుమా కంపదీసి tiger is there in house No, he's gone to the temple. Okay. వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా ప్రాణమిత్రుడు పరమశత్రువు తనకన్నా ఎవరంటూ ప్రియురాలైన తన తరువాతే అంటుంది సిగరెట్టు ఆరోగ్యానికి హానికరం అని ముఖాన లేబుల్ కట్టు అయినా గాని డోంట్ కేర్ అనే ధైర్యానికిది తుదిమెట్టు ఒరే నానే నీకు విషయం తెలుసా ఎకానమీకి నికోటినే రాయు పట్టు నిమిషం పాటు నిషేధించిన కంట్రీ బడ్జెట్ ఫట్ ఫట్ ఫట్ ఫట్ ఊపిరి పీల్చే హక్కుంటే పొగ పీల్చే హక్కు ఉన్నట్టే దమ్ము గొట్టమని బోధించే ఆదం మారదం సూపర్ హిట్టే పొగ తాగని తాగని తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ ఇది తెలిసిన తెలిసిన రామరాజుకి లోకం జై కొట్టు